యత ఏవం అత యత్కరోషి యదశ్నాసి యద్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం యత్కరోషి స్వతః ప్రాప్తం యదశ్నాసి యచ్చ జుహోషి హవనం నిర్వర్తయసి శ్రౌతం స్మార్తం వా యద్దదాసి ప్రయచ్చసి బ్రాహ్మణాదిభ్యో హిరణ్య అన్న ఆద్యాది యత్తపస్యసి తపశ్చరసి కౌంటేయ తత్కురుష్వమదర్పణం మత్సమర్పణం